అభిమానం సమృద్ధంగా పంపడం ఎందుకంటే మనకి అతను సేవ చేస్తాను అంటున్నాడు కానీ మనం అనుకుంటారు మనం తీసుకుని కాపులు తీసుకుంటాడు తీసుకొస్తాడు అక్కడ ఇబ్బంది మనం టచ్ చేద్దాం వాస్తవం నేను ఎందుకు చేస్తాం మనం వెళ్తాను అయితే నేను ఐ రియలైజ్ బట్ నేను ఏదైనా రెండు మాటలు చెప్పాను అనుకోండి అతను బిజినెస్ ఉపయోగపడి మాటలు చెప్పడం నాకు చేస్తాను మీ బిజినెస్ చాలా బాగా అభివృద్ధి చెందుతుందని నేను ఇప్పుడు ఒక్కడే కొత్త రకం ఆశీర్వదించిన నేను ఎక్కడ పోయాను సమస్య బిజినెస్ బిజినెస్ సంభవం బిజినెస్ ఏదో నేను ఆశీర్వదించి అభివృద్ధిగా కాకుండా నేను ఆశీర్వదించుకుంటాం ప్రాణాన్ని వస్తుంది మామూలు చెప్పి వెళ్ళంటే ఆయన నేను అది కుదరలేదు నేను నేను చెప్పిన మాటలు అక్కడ వాతావరణంలో తీసుకుంటావు నేను చెప్పి అక్కడ ఉపయోగించాను కనుక అలాంటి just ఫిజిక్స్లో అది మనుషుల్లో దాంట్లో రాయడం ఏమండి ఈ సన్యాసములు పురోగతులు అయిపోయాయంటే ఎందుకంటే సపోజ్ నేను మీ ఇంటికి వచ్చి నిజే నిజంగా కర్మ చేయించాను అనుకోండి కర్మ చేయిస్తే అది నేను పురోగతులతో కాంపిటీషన్ అయిపోయింది అయితే కనుక చేస్తున్నాం కర్మలు కావాలంటే పురోగతి దగ్గరికి వెళ్ళాలి పోస్ట్ అసలు పురోగతి ఏదైనా కర్మ చేసుకుంటే పురోగతి దగ్గరికి వెళ్ళండి మీకు ఏదైనా జ్ఞానం కావాలంటే మహాత్మ ఏదైనా నాకు ఏదైనా ఫంక్షన్ నిర్వహించి చేస్తే వివాహమైన ఫంక్షన్కి నేనంతా నేను మనసుని కూడా సౌకర్యం ఉంటుంది ఫంక్షన్ మీరు చేస్తాను ఆ కర్మకాలం అంతా కూడా మీరు అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగిని పంపించేసి బంధువులు అన్నది ఇలా వెళ్ళలేదు వాళ్ళు పంపించి మీరు కూడా భోజనాలు చేసి విశ్రాంతి కర్మ కర్మలోకి ఈ రకమైనటువంటి ఓంకారం కర్మ ఫలాలు ఎందుకంటే ఇలా కర్మ సమాజానికి ఆకర్షణ సో సందర్భం సందర్భం ఇచ్చినది కాకుండా కాబట్టి ఎవరైతే బ్రహ్మవిద్యను పొందకుండా తెలుసుకోవాలి బ్రహ్మవిద్య విదిశ తెలుసుకోవడం లేకుండా సో బ్రహ్మవిద్యను మనం పొందాలి బ్రహ్మవిద్యన ఆత్మవిద్యన ఉంటాయి ఆత్మవిద్యను మనం పొందాలి అనే కోరిక కలిగి కర్మాన్ని పక్కన పెట్టి ఎవరైతే వస్తారో అనగా మోక్ష పట్టే ఆత్మజ్ఞానము జీవముక్తుని పొందాలనేటువంటి ఉత్సాహమైన పాపములు వాళ్ళకి లేదండి అంటే కొంతమంది దేశంలో పోలీసున్నాం అలా చేయాలి వాళ్ళు سمجھے دھن آدھار شیشی سے سہایا آدھار شیشی سر کا دور درد دے دو యొక్క మనము కష్టం స్పష్టం ఆచార్యులు తప్పుడు తిరిగా చెప్పాలి అనేటువంటి ఒక సూచన దాని నుంచి ఆయన పట్టుకు చెప్పండి అది ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉండే సంభాషణ యొక్క పాశ్చాత్యులు కృష్ణుడికి సంబోధించి ఒక ఋషులారా మీరు ఓంకారంతో ధ్యానం చేసుకోండి అని చెప్పి ఆశీర్వచనం ఒకటి వేస్తున్నాడు ఆశీర్వచనాన్ని కూడా ఇస్తున్నాడు ఎవరి స్వస్థ మీకు మంగళము తప్పుడు అని ఆశీర్వచనం ఈ ఆశీర్వచనాన్ని ఎటువంటి ఆశీర్వచనాన్ని మీ మీద శ్లోక అభివృద్ధిలో కూర్చుకోక మీరు చక్కని సంతానం కలుగుతారు మీ ఆయన ఏమన్నా అర్థం ఇస్తున్నాడంటే మీకు నిర్వహించడంగా ఆత్మజ్ఞానము పవిత్రంగా అని అర్థం దీన్ని బట్టి ఈ గ్రంథంగా ఇక్కడ ఆచార్యులు శిష్యులు వాళ్ళ యొక్క లక్షణం మనకి స్పష్టమవుతుంది కాబట్టి దేశ ఆశిష్యులకు భాష భాష até a sua ativa de nada. Eu já tive hoje no circuito de material, para mostrar. Estamos no meio do trabalho, e o diabo não pode ficar. Final do dia são três, a tratada do final do dia. O final do dia não é para tudo, a palavra é que já se dá bom. Vou conseguir chamar o outro. Posso dar um dado que não é que a vida do governo é tudo. Ele está no final, ele está no final. Ele está no final. ఉండాలి మనం చాలా దూరం ఉండే అంటే ఎందుకంటే six kilometres six seven kilometres మా వాళ్ళు వస్తున్నారు ఉంటారు పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది కూడా పదమూడు కిలోమీటర్ ఆ ప్రయాణం చేస్తే నేను వెళ్తాను కిలోమీటర్స్ పెద్ద একটু মুশকিল হয়ে যাবে మీ పేరు కూడా వాళ్ళు ఒక మాట అర్థం కూడా తన అమౌంట్ని అహంకారంలో అలా ఎందుకంటే పాపం లేకుండా మనం కూడా దేవుడు ఒకరి దగ్గర మొత్తం తీసుకోవాలి సంపాదించాలని రాత్రి చూస్తే బహుళ జ్ఞాని నేను శ్రేయస్కారం ఏదైనా చేయాలనుకుంటే దానికి అనేక ఏదో గ్రంథాత్మకంగా మన మనస్సే మన మనస్సే కాకుండా ఏదో ఒక అర్థంతో అర్థులను అన్నింటినీ ఛేదించుకుని మనం శాస్త్రాన్ని గీతల్ని ఒక గీతాలు ఈ రెండింటినీ తెలుసుకోవడానికి మనం చేయాలి వెంటాడాల్సిన పని ఉండదు వచ్చి ఫస్ట్ క్లాస్ మీ టైం వేస్ట్ చేసుకోమని మంచి లోతైనటువంటి శాస్త్రము గీతమైన కానీ ఉపనిషత్తులైన కానీ ఉంటే ఇంకే ఎంత లోకమైన సముద్రం దాటేసినా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఆ ఉత్సాహాన్ని కలిగిస్తాను కాకుండా స్వరూపము కాక మీకు ఎటువంటి విఘ్నములు లేకుండా మీకు ఉపాస్తులు కాక ఎలా అందిస్తున్నాడంటే స్వస్తి నిర్మించిన వస్తువు చిరునామే సెకండరీ ఆపరేటివ్గా నడుస్తాయి గతా చిరునామా చేస్తాను నేను ఒకసారి ఆశీర్వచనం చేశాను ఒక అమ్మాయి వచ్చి నాకు నమస్కారం చేశాను నమస్కారం చేస్తే నేను అన్నాను నేను అన్నా ఏదో కన్విషన్యే కావాలి ఓకే కాబట్టి మీకు సంతృప్తి కలుగుతుందా కానీ అన్ని వాక్యం వాక్యం సంతృప్తి కలుగుతారా ఇంకొకరు ఇంకొంటారా ఈ అభివజనాన్ని బట్టి మనకి ఏం స్పష్టం ఏంటంటే ఆధ్యాత్మిక వాస్తవ్యం తెలిసి ఉన్న ఆధ్యాత్మికం లోపలే విద్యార్థి ఎప్పుడు కూడా రావద్దు తర్వాత ఆత్మస్వరూపము తెలుసుకోవడం సమరము అంటే పొద్దుగా పొద్దుగా తెలుసు కామస్సు పరిచయములు నాకస్తు సర్వ పరిచయములకు అతీతమైన ఆత్మస్వరూపము నేను తెలుసుకుంటున్నా ఆ తెలుసుకోవడం వల్లై నేను తెలుసుకోవడం అని ఆశిస్తుంది జగత్తము సర్వజ్ఞం సర్వ మహిమా బంధించబడ్డ ప్రతి బిందువు సముద్రంలో కలుస్తోంది ఎందువల్ల సముద్రంలో సముద్రం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది ఎందువల్ల సూర్యుడు నుంచే ఈ కనుక ఉన్నది ఏదని జహాంతం తమస పరస్త ఏదైతే తమస పరస్త చీకటికి అజ్ఞానం అనే చీకటికి ఆవరణమనేది ఏదైతే చెప్పబడిందో ఆ ఆ పరబ్రహ్మ করলে এবারও কিন্তু সংসার আছে সংসার বিপরীত বিষয় পেয়েছে নির্দিষ্টভাবে সংসার অবস্থা করা মনোবৃত্তি গুণ হতে পারে মনোবৃত্তি বহুধা যায় না আরে প্রধান కాబట్టి చిన్న భిన్నములైన మనోవృత్తులే వహించారు అదే సంసారం కొంతమంది అక్కడ వచ్చి అభివృద్ధి దీని ద్వారా దేశం చెప్పి సో ఈ వ్యవహారాల్లో పట్టించుకోవాలా వద్దంటారా అని అడుగుతారు ఆ కృష్ణ సొంతంగా ధర్మం దర్శనం ఒక ఏంటంటే ఈ మన యొక్క ఆసక్తికి ఆరంభంగా ఉండేటువంటి ఇల్లు వాటికి కావలసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దానికి పరిష్కారం ఎందుకంటే రాంగ్ అందరం దానిలో పరిష్కారం రాంగ్ డయాగ్నాస్టిక్స్ లో ముందు వేసుకుంటే ఆ రంగంలో కాబట్టి సంసారం అన్నది బాహ్యం అంటూ వెళ్ళదు అలా అంటారు నా సంసారంతో మొత్తం వచ్చాను సంసారం అంటే ఊళ్ళో ఉన్నాను వ్యవహారము వ్యాపారం అయితే ఎలక్షన్లు ఇదంతా సంసారం అలాంటి అనుకుంటున్నప్పుడు మీకు మీరు సంసారం మహోన్నతి దాని అందులో మహోన్నతి కూడా మహాసంసం హైదరాబాద్ సముద్రం ఉంటుంది ఇంకా హైదరాబాద్ దాంట్లో విజయవాడ ဒီလိုပါလို့လုပ်တယ်။အဆောင်ဘုံတဲ့တဲ့ဒီလိုမျိုးမျိုးဝင်ပေါ်နေတာကအမဘောမချစ်တာကဘုရားဆောင်းရဲ့ဇာတ်ဝိုင်းဘုရားတော်ကိုဟောတဲ့တော်တော်ကိုဟောတဲ့ရှင်ရဲ့အဘိုး దాచుకోవడం లేదు కారణం మళ్ళీ దాచుకుంటూ దాచుకోవాలి కాబట్టి సంస్కారం అంటే బాహ్యంలో ఉండేది చిత్తత్యాగ ఏమో సంస్కారం చాలా బాధ్యత ఆయన అంటే మొహం ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఎలా ఉన్నాడు ఒక రెగ్యుమెంట్లో రెగ్యుమెంట్ అంటే ఒక స్ట్రక్చర్ ఒక వ్యవస్థలో ఉంటూ ఉంటాడు దేశం వ్యవస్థ నేను ఇది మాది ఈరోజు మన బాధ్యతలు ఇల్లు వాటికి ఉద్యోగం ఉద్యోగం డబ్బు నష్టం ఏదో ఇది మంచి ఉద్యోగం ఇది కాపరేట్ చేస్తాను ఇది కాపరేట్ చేయదు ఇది మన ఇలా నేను ఒక నిజమను ఈ నిజమన్న ఈ నిజమన ప్రకారం తన చుట్టూ ఉండే నిజమన్న ఏదైతే ఉందో అది ప్రకారం వాడు ఒకసారి ఒక ఆదేశం వచ్చి వాడు ఏం చేస్తాడంటే ఈ సంసారం త్యాగం చేయాలంటే ఏం చేయాలి ఈ విజువల్ ఏం చేయాలని అనుకుని అది ఇల్లు వాస్తు ఎలా పిల్లలు అక్కడ ఏదో అకాలంలో అవతూత బాణాల్లో your own body, whenever you want to then that is a new thing, but still it is our visible only. So, ఒక రెజిమల్ విధులు పెట్టి ఇంకో రెజిమల్లో నువ్వు బ్రతికితే దీనికి నువ్వేమో జ్ఞానం పడినందుకు అసలు పేరుకూడదు ఇది కాదు సంసారం త్యాగం మరి ఏమిటి సంసారం త్యాగము అంటే చూడు ఈ మనస్సులో నిరంతరంగా ప్రవహించే ఆలోచనలు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పానికి మూలమునందు ఆత్మతత్వమునందు దాన్ని మోహంతో ముఖ్యంగా చేయించుకోవాలి ఈ మొత్తం రుచిగా చూడక్కర్లేదు రుచికి చూస్తే స్వల్పాలు మీతో మనం ఎందుకంటే రుచికి చూడేందుకు మనస్సును మొత్తం అర్థంలో అటువంటి సూచికి చూస్తారా మీతో మన మనస్సు కూడా తీసుకుంటారా నిజమో తప్పు సంపాదన చేసుకుంటే మీకు ఆత్మ వస్తువు లభించదు జీవన కానీ సంసారజ్ఞానం అంటే నువ్వు అన్ని ఇంటి పెట్టేసి వచ్చి చేస్తున్నామో లేకపోతే జీవనామో చూసుకోవడం సంసారజ్ఞానం సంసారజ్ఞానం వల్ల చిత్తజ్ఞానం స్వామి ఈ మాట చెప్పడం కనుక జీవనం మారిస్తే సంసారము ఆ మనస్సులో ఉండే సంకల్పము యొక్క సంకల్పము యొక్క వాటిని మీరు చూసేయాలి ఇటువంటి సంకల్పాలు ఇతరులు వస్తూ అనుకుంటారు మరి మరి మానకు సంకల్పాలు ఉంటున్నాయా అంటే అర్థం లేదనమాట మనసులో చాలా కాలుష్యం నాశనం బాగుంది నా జీవితం బాగుంది అలా కుటుంబాలు ఏమైనా వస్తున్నాయా అంటే అర్థం ఏంటంటే మీరు ఇంకా ప్రేమను నేర్చుకోవాలి అలాగే ప్రేమ లేకపోతే మీరు జ్ఞానంలో ఏమి సంపాదించారు తర్వాత ఎవరైనా చూస్తే మీకు అప్పులు పొందుతుందా మీకంటే గొప్పవాళ్ళు చూస్తే మీకు అప్పులు పొందుతుందా పడుతుంది అంటే యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఒక్కరు చూసినప్పుడు ఎవరినొక్కరు మనం చూసుకోకుండా కదా ప్రతి ఒక్కరు చూసాం అలాగే ప్రతి సంకల్పము చూసి ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు చూసుకోవాలి వాట్ అండ్ దెన్ వాట్ చాలా మనస్సు అవసరంగా ఉందా మరీ చైతన్యంగా ఉందా లేకపోతే కొంత ప్రమాణంగా అలాంటి అప్పుడు క్వాంటిటీని ఇంప్రూవ్ విషయంలో క్వాంటిటీని తగ్గించడం ఇంప్రూవ్ చేయడం అంటే క్వాంటిటీని తగ్గించడం కోపము ద్వేషము అసూయ ఇటువంటి ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి సహనము ప్రేమ సహనము ప్రేమ అది క్వాంటిటీ ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ వైపు వస్తుంది సో మనస్సు మూలంగా ఎలా చెందిందా గాలి కంటే ఎక్కువ లేనప్పుడు జలాశయం పిల్లలంగా అలా ఉంటుంది పిల్లలంగా ఆ స్థితిలో ఉంటుంది అప్పుడు అనగానే సంసారం కాదు ఒక ఆరోగ్యం ఏంటంటే సో చిత్తత్యాగేవ ఎవరైతే అమ్మకాన్ని ఎందుకంటే సంసారమోహోని సంసారము అని మహాత్ములాన్ని దాగే ఏమిటనుకుంటారో మహాత్ములు చేసి మేము ప్రయత్నం ప్రయత్నం అంటారు అదే ప్రయాణం చేయాల్సిన మార్గం పైస్తే పరంగా కంటెంట్ ఆఫ్ ది మైండ్ అయితే అపరం చేయాలి the one that goes వెనక్కి ది మైండ్ మనస్సు అమలి భావం వల్ల మనస్సు విలీనమైనప్పుడు మీరు ఎలర్ట్గా చేతన స్వరూపంగా నిలిచి ఉంటారే ఆ సచ్చిత స్థితి అది జ్ఞానం అక్కడ అది అది సురక్షితే సో తనని తాను తెలుసుకుంటూ ఉంటుంది స్థితి సో ఆ స్థితిని మీరు పొందడానికి జ్ఞానరూపమైన కాబట్టి ఆ స్థితి అది పరవిద్యలో విషయం అపవిద్య విషయం విషయాలు సంసార ఇండియన్లు తెలుసులు ఇసులు స్టాక్ మార్కెట్లు పుణ్యాలు పాపాలు ఇవన్నీ కర్మలు ఇవన్నీ అపవిద్య విషయం పరవిద్య విషయం అంటే సత్యుల ఆత్మకు సంబంధించినది మాత్రమే పరవిద్య మన విద్యా విశ్వవిద్యాలయంలో ఉండే మాత్రమే మన విద్యా అది మీరు పొందాలి ఓకే సహా ఇప్పుడు ఆ అవిద్యమైన విషయం మన చేతి ఈ సంసారం అమోదీ దాన్ని పొందా పొందబడిన ఆ ఆత్మస్వరూపము అది ఎక్కడ ఎక్కడ పొందుతుంది అది సో ఆ పత్రానికి అవకాశం సో యహా సర్వజ్ఞ సర్వవిత్ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు సర్వజ్ఞుడన్నా సర్వవిద్దన్నా ఒకటే ప్రత్యేకంగా వేదాన్ని తీసుకుంటున్నాడు పదాలు ఒకటే అర్థంలో పదానికి చూద్దాం సో సర్వజ్ఞుడు సర్వవేత్త అనేటువంటి పరమేశ్వరుడు ఇటువంటి పరమేశ్వరుడని విశ్లేష జగత్తంగా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క మహిమయే వ్యాపించి ఉండలేదు ఈశ్వరుడు అర్థమైంది మిస్టరీ అంటే యూనివర్స్ యూనివర్సిటీకి మూలంలో ఉన్నటువంటి ఆ మిస్టరీ ఈశ్వరుడు అయితే మరి ఆ మిస్టరీ సో ఆ పరమేశ్వరుడు ఎందుకంటే పిల్లలు కౌన్సిలింగ్ చేసేప్పుడు ఈ ఇలా కూర్చోకి అమ్మకం పెడతాం ప్రకాశ ఎప్పుడు ప్రతి క్షణంలో ప్రతి లోక రూపంలో కూడా ఆ దేవుడే ప్రకాశము భక్తి దృష్టిలోకి ఉంటుంది ప్రాణశక్తి సర్వవ్యాపకంలో ఏ బ్రహ్మకులే లేష ఓకే ఈ బ్రహ్మపురంలో అంతా ఉంది అంటే మళ్ళీ అది ఆ ఓంకారంలో ధ్యానానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది మొత్తం ఒకసారి కష్టం కదండి Δεν είναι αυτό που έχει σχέση με το κοινό μα. Α, τα άσχετα. να τα άσχετα. Α, τα άσχετα. Α, τα άσχετα. Και, τα άσχετα. Το, τα άσχετα. Το, τα άσχετα. Το, τα άσχετα. Το, τα άσχετα. Το, τα άσχετα. Το, τα άσχετα. Το, τα άσχετα. Το, ఇక్కడ హృదయంలో ఎలా ఉన్నాడు ఆత్మ ఆత్మలో మంత్రం ఈ మంత్రాల్లో వేదాన్ని ఎలాగా చెప్పడం నాడే ఇప్పటికీ అసమర్థని విషయం ఎలా చెప్తారు వేదాన్ని చూస్తాం ఎవరికి ఆత్మకి భేదం ఎక్కడ చూస్తున్నారు స్పష్టంగా ఉంటుంటే అయితే దానికి ఏమేమో అర్థం ఏ మహానికి ఏ అర్థం ఉందో ఆత్మ అనే జీవితంలో పొరపాటు లేదు ఆత్మ అంటే ఒక ఆయన విష్ణువు చూడండి అదే ఎందుకంటే అమెరికాలో ఉన్నవాడు ఏ ఆత్మ అనేవాడు ఏమర్థం చెప్పాలి విష్ణువు అనేవాడు ఏమవుతున్నారు వాడు సాధారణ అభివృద్ధి సాధనవాడు కూడా మీరు అమెరికాలో నేను కాశీలో ఉన్నవాడికి శివ అభివృద్ధి ధ్యానం ఉండాలి ప్రతిష్టానర్థం వాళ్ళకి ఏమిటి ఆత్మ ఇది విష్ణుమూలతో విష్ణుమాడు అలా చెప్పుకోవాలి అంతేకానే మీరు ఏ అర్థం చెప్పదు ఆత్మ అనే దానికి విష్ణువు తీసుకున్నాడు ఆ నవరం రెండు మూడు నవరం బౌద్ధుడే బౌద్ధుడే వేదాంతే కదా మొదటి నవల నవలు రాయించాడు ఇంకో నిఘంటు ఉంది మరో నిఘంటు ఉంది ఆత్మ y Gracias. ఈ విధంగా ఎస్టీ ఎస్టీ ఎస్టీ అని మీరు చెప్తుంటే అది చెప్తే ఒక్క యూనిట్ కింద తీసుకుని చెప్తే అది ఎందుకంటే సమష్టిగా సర్వము వ్యాప్తి ఉన్న యూనివర్సల్ ఇంటెలిజెన్స్ సో అది యూనివర్స్ ఇంటెలిజెన్స్ ఒక్క యూనిట్గా యూనివర్స్ తీసుకుని దాని యొక్క మీకు పట్టణంలో ఒక ఇంటెలిజెన్స్ మనం భూమి సూర్యుడికి ఒక ఇంటెలిజెన్స్ పక్కనలో తెలుగుతుందా కదా సూర్యుని లోపల కోర్టులో తెలుగుతుంది ఇంటెలిజెన్స్ మొదలుగా ఉన్నాయా చెట్టు ఇంటెలిజెన్స్ పద్ధతిలో అది పెరుగుతుందా లేదా మానవ చేసే మానవ శాంతం అంటే మానవ వస్తుంది కింద లెఫ్ట్ కింద పోతే రైట్ కింద వస్తుంది మరి ఇంటెలిజెన్స్ ఉందంటే కదా సో ఈ విధంగా జగత్తాన్ని వ్యాపించే ఒక ఇంటెలిజెన్స్ ఎక్కడికి ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఓకే అయితే సకల పురాణంలో ఈశ్వరుడు ఉన్నాడని మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ ప్రాజ్ఞం ఉన్న ఇంటెలిజెన్స్ ఎవరు ఈ ప్రాథమిక హృదయంలో సంకల్పంలో ప్రకాశము ఉదయించేటువంటి సంకల్పములన్నీ తెలుసుకుంటూ ఉండేటువంటిది ఎవరు ఈశ్వరుడే ఆ పక్క ప్రాణి యొక్క సంకల్పము తెలుసుకునేది ఎవరు ఈశ్వరుడే ఈ విధంగా ప్రశ్నలన్నింటినీ తెలుసుకుంటూ పోయి ఈ మానవం ఉన్నటువంటి విశిష్ట సంకల్పంలో తెలుసుకుంటూ ఉండే జీవితంలో ఎవరు సామాన్యన తర్వాత విశేషేణ సామాన్యేన విశేషేణ సామాన్యేన ఓవరాలుగా జ్ఞానం ఈశ్వరుడు యొక్క స్వరూపం విశేషేణ ఆయా ఉపాధులలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈశ్వరుడు యొక్క సర్వము యొక్క ఇంటెలిజెన్స్ ఈశ్వరుడే భక్తులు ఎవరైనా తెలుసుకుంటారు అది ఫస్ట్ ఈజీగా తెలుసుకుంటారు ఆ సెకండ్ స్టెప్ కూడా తెలుసుకోవాలి ఏమిటి మీ హృదయంలోనూ ఇతర ప్రాణుల అందరి హృదయంలోనూ ఉండే ఆ తెలియ అవసరం అందుకోసం ఎస్తారు ఎస్తారు ఆ పత్రంలో ఇంకా సర్వపరిచేషణతో శక్తి వర్ణిస్తాం సర్వజ్ఞ ఉపదేశం చేస్తాం ఉద్యోగం చేస్తాం గొడవ ఏమిటం చేస్తున్నాం అంటే ఎంత మహిమ ఎంత మహిమా దేశ అది ఆ పరమేశ్వరుని యొక్క విశేషం బ్రహ్మణ దేశ మహిమా ప్రసిద్ధ పరమేశ్వరుని యొక్క మహిమ అంటే మీకు ప్రజలకు ఈ పూర్తి చేయని అర్థం ఈ పూర్తి చేయని ఎక్కడ ఉంటుందో గొప్ప అంటే గ్లోరీ అని అర్థం ఈ పూర్తి చేసే గ్లోరీ పతివాసన కూడా గ్లోరీ ఈ గ్లోరీ పెట్టుకుంటాం చూసారా అది ఒక దాంట్లో ఒక ఏంటో గ్లోరీ అంటే ఈ సకల జగత్తు నశించి న్యాయంగా భూమి రూపంగానే జరుగుతుంది తత్వము తత్వం భూమిగా తత్వాత్మం సో ఏది మీకు మండినా భూమిగా అదేవిధంగా ఈ జగత్తులో కాలము యొక్క ప్రవాహంలో సర్వము ఫైనల్గా పంచభూతాల్లో లేనవుతుంది ఆ పంచభూతాలు మనసులో ఆ పర్వం వల్ల చేస్తాం సో ఎస్ మహిమ మహిమ మహిమ ఏష అంటే ఈ మహిమ ప్రతిష్ట జగత్తంతా కూడా ప్రత్యేకం రక్షింపబడుతూ ఈశ్వరుడు మహిమ అంటే శంకరులు ఆమె యొక్క ఆయన స్వంత వాక్యాల్లో వర్ణిస్తున్నారు అంటే సామాన్యంగా ఈ మహిమంతా ఈశ్వరుడే ఒక మాట సూచనలు శృతి దానికి శంకరులు చాలా చక్కటి వాక్యాలు నాలుగు వాక్యాలు